بسم الله الرحمن الرحيم تنزيل الكتاب من الله العزيز الحكيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ గ్రంథం మహాశక్తి సంపన్నుడు మహావివేకవంతుడు అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరించింది إنا أنزلنا إليك الكتاب بالحق فاعبد الله مخلصا له الدين ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا ليقربونا إلى الله زلفى إن الله يحكم بينهم فيما هم فيه يختلفون إن الله لا يهدي من هو كاذب كفار ఓ ప్రవక్త మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపజేశాము కనుక నీవు ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకిస్తూ అల్లాకు మాత్రమే దాస్యం చెయ్యి జాగ్రత్త ధర్మం ప్రత్యేకంగా అల్లాకు చెందిన హక్కు మాత్రమే ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నవారు తమ ఈ చర్యకు కారణంగా వారు మమ్మల్ని అల్లా వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము అని అంటారు అల్లాహ్ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు అసత్యవాది సత్యధిక్కారి అయిన ఏ వ్యక్తికి అల్లాహ్ సన్మార్గం చూపడు لو أراد الله أن يتخذ ولدا لاصطفى مما يخلق ما يشاء سبحانه هو الله الواحد القهار خلق السماوات والأرض بالحق يكور الليل على النهار ويكور النهار على الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ألا هو العزيز الغفار ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోదలిస్తే తన సృష్టిలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు ఆయన పరిశుద్ధుడు ఆయనకు కుమారుడు ఉంటాడు అనే విషయానికి ఆయన అతీతుడు ఆయన అల్లాహ్ ఒక్కడే అందరిపై ఆధిక్యం కలవాడు ఆయన ఆకాశాలను భూమిని సత్యంతో సృష్టించాడు ఆయనే పగటిని రేయితోనూ రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు ఆయనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు వాటిలో ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలం వరకు సంచరిస్తూ ఉంటుంది తెలుసుకోండి ఆయన మహాశక్తివంతుడు మరియు మన్నించేవాడును خلقكم من نفس واحدة ثم جعل منها زوجها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 ఆయనను మొరపెట్టుకుంటాడు తరువాత అతడి ప్రభువు అతడికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు అతడు గతంలో ఏ ఆపదను గురించి మొరపెట్టుకున్నాడో ఆ ఆపదను మరచిపోయి ఇతరులను అల్లాకు సమానులుగా నిలబెడతాడు ఈ విధంగా అతడు ప్రజలను కూడా అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాడు ఓ ప్రవక్త అతడితో కొన్నాళ్ల పాటు నీ తిరస్కార వైఖరి ద్వారా ఆనందాన్ని అనుభవించు చివరకు నీవు తప్పకుండా నరకానికి పోయేవాడివే అని చెప్పు ఈ వ్యక్తి వైఖరి మంచిదా లేక ఆ వ్యక్తి వైఖరి మంచిదా ఎవడైతే విధేయుడో రాత్రి ఘడియలలో నమాజు చేస్తూ నిలబడతాడో సజదాలు చేస్తాడో పరలోకానికి భయపడతాడో తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తాడో వీరిని అడుగు తెలిసినవారు తెలియనివారు ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు قل يا عبادي الذين آمنوا اتقوا ربكم للذين أحسنوا أحسنوا في هذه الدنيا حسنة وأرض الله واسعة إنما يوفى الصابرون أجرهم بغير حساب ఓ ప్రవక్త ఇలా చెప్పు విశ్వసించిన నా దాసులారా మీ ప్రభువునకు భయపడండి ఈ లోకములో సద్వర్తనను అవలంబించే వారికి మేలు జరుగుతుంది దేవుని భూమి విశాలమైనటువంటిది ఓర్పు వహించే వారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది قل إني أمرت أن أعبد الله مخلصا له الدين وأمرت لأن أكون أول المسلمين قل إني أخاف إن عصيت ربي عذاب يوم عظيم قل الله أعبد مخلصا له ديني فاعبدوا ما شئتم من دونه قل إن الخاسرين الذين خسروا أنفسهم وأهليهم يوم القيامة ألا ذلك هو الخسران المبين لهم من فوقهم ظلل من النار ومن تحتهم ظلل ذلك يخوف الله به عباده يا عباد فاتقون والذين اجتنبوا الطاغوت أن يعبدوها وأنابوا إلى الله لهم البشرى فبشر عباد الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله وأولئك هم أولو الألباب ఓ ప్రవక్త వారికి ఇలా చెప్పు ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించి ఆయనకు మాత్రమే దాస్యం చేయి అని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది అందరికంటే ముందు స్వయంగా నేను ముస్లిం అయిపోవాలని కూడా నాకు ఆజ్ఞ ఇవ్వబడింది ఇంకా ఇలా చెప్పు ఒకవేళ నేను నా ప్రభువునకు అవిధేయత చూపితే నేను ఒక మహాదినము నాటి శిక్షను గురించి భయపడుతున్నాను ఇలా కూడా చెప్పు నేను మాత్రం నా ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించి ఆయనకు మాత్రమే దాస్యం చేస్తాను మీరు ఆయన దాస్యం తప్ప ఎవరెవరి దాస్యం చెయ్యదలచుకున్నారో చేస్తూ ఉండండి ఇలా అను ప్రళయం నాడు తమను తమ భార్యలను పిల్లలను నష్టంలో పడవేసుకునేవారే అసలైన దివాళాకోరులు బాగా వినండి స్పష్టమైన దివాళా అంటే ఇదే వారి మీద నిప్పు గొడుగులు పైనుండి కూడా క్రమ్ముకుని ఉంటాయి క్రింద నుంచి కూడా ఈ పర్యవసానం గురించే అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు కనుక నా దాసులారా నా ఆగ్రహం నుండి తప్పించుకోండి దీనికి భిన్నంగా తాగూత్ దాస్యాన్ని విసర్జించి అల్లాహ్ వైపునకు మరలే వారికి శుభవార్త ఉన్నది కనుక ఓ ప్రవక్త మాటను శ్రద్ధగా విని అందులోని మంచి మంచి విషయాలను అనుసరించే నా దాసులకు శుభవార్త అందజెయ్యి అల్లాహ్ సన్మార్గం చూపినవారు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 ذكر الله ذلك هدى الله يهدي به من يشاء ومن يضلل الله فما له من هاد أفمن يتقي بوجهه سوء العذاب يوم القيامة وقيل للظالمين ذوقوا ما كنتم تكسبون كذب الذين من قبلهم فأتاهم العذاب من حيث لا يشعرون فأذاقهم الله الخزي في الحياة الدنيا ولعذاب الآخرة أكبر అల్లాహ్ ఎంతో శ్రేష్టమైన వచనాన్ని అవతరింపజేశాడు ఇది ఒకే పోలిక కలిగి ఉన్న భాగాలు కల గ్రంథం ఇందులో విషయాలు మాటి మాటికి పునరుక్తం చేయబడినాయి దానిని విన్నప్పుడు తమ ప్రభువునకు భయపడేవారి రోమాలు నిక్కబుడుచుకుంటాయి తరువాత వారి శరీరాలు వారి హృదయాలు మెత్తబడి అల్లాహ్ ధ్యానం వైపునకు మొగ్గుతాయి ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్య మార్గంపైకి తీసుకువస్తాడు స్వయంగా అల్లాహ్ మార్గం చూపని వాడికి మరొక మార్గదర్శకుడు ఎవడూ లేడు ఇక ప్రళయం నాడు శిక్ష యొక్క తీవ్రమైన దెబ్బను తన ముఖం మీద తినేవాడి దుస్థితిని గురించి నీవేమి అంచనా వేయగలవు అటువంటి దుర్మార్గులతో ఇక మీరు సంపాదించిన దానిని రుచి చూడండి అని అనవడుతుంది వారికి పూర్వం కూడా చాలామంది ప్రజలు ఇదే విధంగా తిరస్కరించారు చివరికి వారిపైకి శిక్ష వారు ఊహించను కూడా లేనటువంటి దిశ నుండి వచ్చిపడింది తరువాత అల్లాహ్ వారికి ఇహలోక జీవితంలోనే అవమానాన్ని రుచి చూపించాడు పరలోక శిక్ష అయితే దానికంటే కూడా ఎంతో తీవ్రమైనదిగా ఉంటుంది అయ్యో వారు గ్రహిస్తే ఎంత బాగుంటుంది ولقد ضربنا للناس في هذا القرآن من كل مثل لعلهم يتذكرون قرآنا عربيا غير ذي عوج لعلهم يتقون ضرب الله مثلا رجلا فيه شركاء متشاكسون ورجلا سلما لرجل هل يستويان مثلا الحمد لله بل أكثرهم لا يعلمون إنك ميت وإنهم ميتون ثم إنكم يوم القيامة عند ربكم تختصمون మేము ఈ ఖురానులో ప్రజల కొరకు రకరకాల దృష్టాంతాలను ఇచ్చాము వారు స్పృహలోనికి వస్తారేమో అని అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురానులో ఎలాంటి వక్రత లేదు వారు తమను చెడు పర్యవసానం నుండి కాపాడుకుంటారేమో అని అల్లాహ్ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనిని తమ తమ వైపునకు లాగే సంస్కారహీనులైన యజమానులు అనేక మంది ఉన్నారు మరొక వ్యక్తి ఉన్నాడు అతను పూర్తిగా ఒకే యజమానికి బానిసగా ఉన్నాడు ఆ ఇద్దరు వ్యక్తుల పరిస్థితి ఒకటే అవుతుందా అల్హందులిల్లా స్తోత్రం కేవలం అల్లాకే కాని చాలామంది అజ్ఞానంలో పడి ఉన్నారు ఓ ప్రవక్త నీవు మరణిస్తావు వారు మరణిస్తారు చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ మీ వ్యాజ్యాలను వినిపిస్తారు بسم الله الرحمن الرحيم فمن أظلم ممن كذب على الله وكذب بالصدق إذ جاءه أليس في جهنم مثوى للكافرين والذي جاء بالصدق وصدق به أولئك هم المتقون لهم ما يشاءون عند ربهم ذلك جزاء المحسنين ليكفر الله عنهم أسوأ الذي عملوا ويجزيهم أجرهم بأحسن الذي كانوا يعملون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఎవడు అల్లాకు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 لآيات لقوم يتفكرون أم اتخذوا من دون الله شفعاء قل أولو كانوا لا يملكون شيئا ولا يعقلون قل لله الشفاعة جميعا له ملك السماوات والأرض ثم إليه ترجعون మరణ సమయంలో ఆత్మలను వశపరచుకునేవాడు అల్లాయే ఇంకా మరణించని వాడి ఆత్మను అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు వశపరచుకుంటాడు ఆయన ఎవడి విషయంలో మరణ నిర్ణయం అమలు చేస్తాడో దానిని అతడి ఆత్మను ఆపి ఉంచుతాడు మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు తిరిగి పంపివేస్తాడు ఆలోచించే వారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వారు ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా వారికి ఇలా చెప్పు వారికి కించిత్తు అధికారం ఉన్నా లేకపోయినా వారికి అవగాహన ఉన్నా లేకపోయినా వారు సిఫారసు చేయగలరా ఇంకా ఇలా అను సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉన్నది భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి ఆయనే తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు وإذا ذكر الله وحده اشمأزت قلوب الذين لا يؤمنون بالآخرة وإذا ذكر الذين من دونه إذا هم يستبشرون قل اللهم فاطر السماوات والأرض عالم الغيب والشهادة عالم الغيب والشهادة أنت تحكم بين عبادك فيما كانوا فيه يختلفون ولو أن للذين ظلموا ما في الأرض جميعا ومثله معه لاستدوا به من سوء العذاب يوم القيامة وبدا لهم من الله ما لم يكونوا يحتسبون وبدا لهم سيئات ما كسبوا وحاق بهم ما كانوا به يستهزئون ఒక్క అల్లాను గురించి మాత్రమే ప్రస్తావించటం జరిగినప్పుడు పరలోకం పట్ల విశ్వాసం లేని వారి హృదయాలు బాధపడతాయి ఆయనను తప్ప ఇతరులను గురించి ప్రస్తావించటం జరిగినప్పుడు యకాయకి వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి ఇలా అను దైవమా భూమ్యాకాశాలకు సృష్టికర్త గోచర అగోచరాలను ఎరిగినవాడా నీవే నీ దాసుల మధ్య వారు విభేదిస్తూ ఉన్న విషయం గురించి తీర్పు చేస్తావు ఒకవేళ ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న మొత్తం సంపద ఉంటే ఇంకా అంతే సంపద కూడా ఉంటే వారు ప్రళయం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 నాకు ఇవ్వబడింది అని అతడు అంటాడు కాని అది కాదు ఇది ఒక పరీక్ష అయితే వారిలో చాలామంది ఎరుగరు ఈ మాటనే వారికి పూర్వం గతించిన వారు కూడా అన్నారు కాని వారు సంపాదించినదేదీ వారికి ఏ విధంగానూ పనికి రాకుండా పోయింది తరువాత తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను వారు అనుభవించారు వారిలోని దుర్మార్గులు త్వరలోనే తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను అనుభవిస్తారు వారు మమ్మల్ని అశక్తులుగా చేయలేరు అల్లాహ్ తాను కోరిన వారికి ఉపాధిని అపరిమితంగా ఇస్తాడని తాను కోరిన వారికి ఉపాధిని పరిమితంగా ఇస్తాడని వారికి తెలియదా ఇందులో విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم وأنيبوا إلى ربكم وأسلموا له من قبل أن يأتيكم العذاب ثم لا تنصرون واتبعوا أحسن ما أنزل إليكم من ربكم من قبل أن يأتيكم العذاب بغته من قبل أن يأتيكم العذاب بغتة وأنتم لا تشعرون أن تقول نفس يا حسرة على ما فرطت في جنب الله وإن كنت لمن الساخرين أو تقول لو أن الله هداني لكنت من المتقين أو تقول حين ترى العذاب لو أن لي كرة فأكون من المحسنين بلى قد جاءتك آية آياتي فكذبت بها واستكبرت وكنت من الكافرين ويوم القيامة ترى الذين كذبوا على الله وجوههم مسودة أليس في جهنم مثوى للمتكبرين وينجي الله الذين اتقوا بمفازتهم لا يمسهم السوء ولا هم يحزنون ఓ ప్రవక్త ఇలా అను మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు ఆయన క్షమించేవాడు కరుణించేవాడును మీ మీదకు శిక్ష రాక మునుపే మీకు ఎవరి నుండి సహాయం లభించని పరిస్థితి ఏర్పడక మునుపే మీరు మీ ప్రభువు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి మీకు తెలియకుండానే మీ మీదకు అకస్మాత్తుగా శిక్ష రాకముందే మీ ప్రభువు పంపిన గ్రంథంలోని ఉత్తమమైన విషయాలను అనుసరించండి తరువాత ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమా అల్లా విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతిస్తున్నాను పైగా నేను ఎగతాళి చేసేవారిలో చేరిపోయాను లేదా అయ్యో అల్లాహ్ నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు కలవారిలో చేరిపోయేవాణ్ణి లేదా శిక్షను చూసి అయ్యో నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును నేను కూడా సత్కార్యాలు చేసేవారిలో కలిసిపోతాను అప్పుడు అతనికి ఈ జవాబు దొరకకూడదు లేదు నా వాక్యాలు నీ వద్దకు వచ్చాయి కాని నీవు వాటిని తిరస్కరించావు విర్రవీగావు నీవు అవిశ్వాసులలోని వాడవు ఈనాడు అల్లాకు అసత్యాన్ని ఆపాదించిన వారి ముఖాలు ప్రళయం నాడు నల్లగా మారిపోవడాన్ని నీవు చూస్తావు నరకములో గర్విష్ఠులకు సరిపోయే స్థలము లేదా దీనికి భిన్నంగా ఇక్కడ అల్లాకు భయపడిన వారికి వారి సాఫల్యానికి దోహదం చేసిన కారణాల వల్ల అల్లాహ్ ముక్తిని ప్రసాదిస్తాడు వారికి ఏ కష్టమూ కలగదు వారికి ఎలాంటి విచారమూ ఉండదు الله خالق كل شيء وهو على كل شيء وكيل له مقاليد السماوات والأرض والذين كفروا بآيات الله أولئك هم الخاسرون قل أفغير الله تأمروني أعبد أيها الجاهلون ولقد أوحي إليك وإلى الذين من قبلك لئن أشركت ليحبطن عملك ولتكونن من الخاسرين بل الله فاعبد وكن من الشاكرين ప్రతి వస్తువును సృష్టించినవాడు అల్లాయే ప్రతి వస్తువునకు సంరక్షకుడు కూడా ఆయనే భూమిలో ఆకాశాలలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి అల్లాహ్ వాక్యాలను తిరస్కరించేవారే నష్టానికి గురి అయ్యేవారు ఓ ప్రవక్త వారితో ఇలా అను అయితే ఓ మూర్ఖులారా అల్లాను కాదని మరొకరికి దాస్యం చేయమని మీరు నాకు చెబుతున్నారా ఈ విషయాన్ని నీవు వారికి స్పష్టంగా చెప్పు ఎందుకంటే నీ వద్దకు నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకు ఇలా వహీ పంపబడింది ఒకవేళ మీరు షిర్కు బహుదైవారాధన చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి మీరు నష్టానికి గురి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 అంటారు స్వయంగా మీలో నుండే మీకు మీ ప్రభు వాక్యాలను వినిపించి ఎప్పుడో ఒకప్పుడు మీరు ఈ దినాన్ని కూడా చూడవలసి వస్తుందని మిమ్మల్ని హెచ్చరించిన ప్రవక్తలు మీ వద్దకు రాలేదా వారు అవును వచ్చారు కాని శిక్షా నిర్ణయం అవిశ్వాసుల విషయంలో రూఢి అయిపోయింది అని సమాధానం చెబుతారు ఇలా అనబడుతుంది నరక ద్వారాలలో ప్రవేశించండి ఇక్కడ మీరు ఇక శాశ్వతంగా ఉండవలసి ఉంది ఇది గర్విష్ఠుల నివాసం చాలా చెడ్డ నివాసం وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها وقال لهم خزنتها سلام عليكم طبتم سلام عليكم طبتم فادخلوها خالدين وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث نشاء فنعم أجر العاملين తమ ప్రభువు పట్ల అవిధేయతకు దూరంగా ఉన్న వారిని బృందాలు బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవడం జరుగుతుంది చివరకు వారు అక్కడకు చేరినప్పుడు దాని తలుపులు ముందుగానే తెరువబడి ఉంటాయి దాని నిర్వహణాధికారులు వారితో ఇలా అంటారు మీకు శాంతి కలుగుగాక మీరు చక్కగా ప్రవర్తించారు ప్రవేశించండి ఇందులోకి శాశ్వతంగా ఉండేటందుకు వారు ఇలా అంటారు మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన మమ్మల్ని భూమికి వారసులుగా చేసిన దేవునికి కృతజ్ఞతలు ఇక మేము స్వర్గంలో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివాసం ఏర్పరచుకోగలము కనుక సత్కార్యాలు ఆచరించేవారికి ఎంత మంచి ప్రతిఫలం وترى الملائكة حافين من حول العرش يسبحون بحمد ربهم وقضي بينهم بالحق وقيل الحمد لله رب العالمين దైవ సింహాసనం చుట్టూ దైవదూతలు వలయంగా ఏర్పడి తమ ప్రభువును స్తుతించటాన్ని ఆయన పవిత్ర నామాన్ని కొనియాడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు ప్రజల మధ్య సక్రమంగా న్యాయంగా తీర్పు చేయటం జరుగుతుంది స్తోత్రం కేవలం సకల లోకాలకు ప్రభువైన అల్లాకు మాత్రమే చెందుతుంది అని ప్రకటించబడుతుంది